కీర్తన నాలుగు వందల అరవై నాలుగు కలిగె మాకు నిధి కైవల్యం కలకాలము హరికథాశ్రవణం అచింత్యమద్భుతమానందం ప్రచురం దివ్యం పావనం సుచరిత్రం శృతిశోభితం అచలం విదివో హరికీర్తనం నిరతం నిత్యం నిఖిల శుభకరం దురితం హర భవదూరం పరమ మంగళం భావాతీతం కరివరదం నిజ కైంకర్యం సులభం సుకరం శోకనాశనం ఫలదం లలితం భయహరణం కలితం శ్రీ వెంకటపతి శరణం జలజోదర నిత్స